బాబో పోలీసులు తీసుకురావక్కర్లేదు బాబో మాకు మాకు కయ్యాలు పెట్టి అక్కర్లేదు ఎంత మాట అన్నావో అనమల్లన్నాను మంచి తెలుసుకున్నావు అనమల్లన్నాను మంచి తెలుసుకున్నావు అనమల్లన్నా ఎంత మంచి తెలుసుకున్నావు అనమల్లన్నాను మా తోటి నువ్వుంటే అన్నమల్లన్నా మరి నీ తోటి మేముంటా అనమల్లన్నా మరి నీ తోటి మల్లన్న అప్పులు చేసేటి అన్నమల్లన్న మన మరి పేదలు కాదన్న అన్న మన పేదలు కాదన్న అన్న మల్లన్న అప్పులు చేసేటి అన్న మన పేదలు కాదైతే అన్న మన పేదలు అన్న పులోలు అన్నోలు అనమల్లన్నా మరి కూడుగుడ్డ లేనోలు అన్న మరి కూడుగుడ్డ లేనోలు అన్న మల్లన్న ఒళ్ళో దోసుకుని అనమల్లన్న మరి మన్న దొంగలంటారు అనమల్లన్న మరి మన్న దొంగలంటారు అనమల్లన్న అంటారు దోసుకుని అనమల్లన్న మరి మన్న దొంగలంటారు అనమల్లన్న అనమల్లన్న ఇంకోటి మేముంటా అడగాయిండున్న అనమల్లన్న మరి మిగిలి భూములు ఎన్నున్నాయి అనమల్లన్న మరి మిగిలి భూములు ఎన్నున్నాయి అనమల్లన్న పడగాయిండున్న అనమల్లన్న మరి మిగిలి భూములు ఎన్నున్నాయి అనమల్లన్న తండ్రుగా మనం వెళ్ళి అనమల్లన్న అది మోరండి అనమల్లన్న అది ఒరే ఎంత మీరని మీరు ఒకటి అయిపోయినా ఆ భూమి మాత్రం మీ దక్కనే ఉండరా పోలీసులు తెచ్చి బొక్కలో దోసి మక్కలు ఏదైనా చెప్తాను లంచ కొడకల్లారా ఎల్ల బాబో ఇక బాబో ఇక